किम् पुनः त्वत्तः अन्यत्प्राप्ताः पुनः आवर्तन्ते इति उच्यते आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते आब्रह्मभुवनात् भवन्ति यस्मिन् भूतानीति भुवनम् ब्रह्मभुवनम् ब्रह्मलोक इत्यर्थः आब्रह्मभुवनात् సహ బ్రహ్మభువనేన లోకాే పునరావర్తిన పునరావర్తనస్వభావా హే అర్జున మాం ఏకం ఉపేత్యతు కౌన్య పునర్జన్మ పునరుత్పత్తి న విద్యతే